నరకం ఉందన్న విషయం ఎంత నిజమో పరలోకం ఉందన్న విషయం కూడా అంతే నిజం నరకం దేవుడు లేని స్థలం పరలోకం దేవుడు ఉన్న స్థలం ఏసయ్యను నమ్మిన వారు సంతోషించి ఆనందించే స్థలం ఆకలి దాహం ఎండ వడగాలి ఉండనే ఉండదు దుఃఖం కన్నీరు కష్టాలు అసలే ఉండవు మరణం చీకటి చంద్రుడు సూర్యుడు లేనే లేని స్థలం స్థుతి ఆనందం ఆరాధన సంతృప్తి హాయి ఎల్లప్పుడూ ఉండే స్థలం అదే మంచి దేశం ఆశతో మనం ఎదురు చూచే దేశం